నాకు మిత్రునకు లేని గతి మానసము లేదు నాకంచు మానస ప్రళయంబుగా నివారలకు బ్రహ్మానందము అది లేదు ఆనందనిధిని ఒరలాడక దుఃఖ దావానలం బారదే భ్రమచే నిగ్రహము చేయవలనంచు కుమతులు హింతురే విమల సంసారాసార విజ్ఞానహీనులాగ మన్ హీనులాగమ విమల సారాసార విజ్ఞానహీనులాగమతంత్ర కులువారు లేని మానసమటు లేకుండా చూడ అజ్ఞానమున ఉండగని దానిగొని ఏకాగ్రతకు దెత్తుమన్నవారు దీనులు అజ్ఞానులు చుట్టి ఆకాశమును బట్టి భక్షింతునన్నట్లు ఈ చిత్తమును సీత పట్టి బంధింప సమకట్టిన దురాత్ములు ఇలా ఒట్టి వెరులు సుమి చిత్తాన్ని నిరోధిస్తాను మనసుని ఏకాగ్రత పరుస్తాను అన్న వాళ్ళందరినీ వాళ్ళు ఏంటో పోస్తున్నారు అజ్ఞానంతో పోలుసు కోమతులు దురాత్ములు వట్టి వేరు చేయకూడదు సార్ మరి చెప్తాను కాకపోతే ఏంటంటే అది తెలిసి చేయకూడదు మామూలుగా మనం కాదు తాను ఆత్మనన్న విజ్ఞానం దృఢమైన మానసంబేది ఇంకా ఆత్మభావంలో స్థిరపడితే మనసు లేదు సహజంగా లేకుండా ఉన్నది అది లేకుండా పోవాలి లేనిపోయేదట సహజంగా లేకుండా ఉన్నాం ఆత్మస్వరూపంగా అంతవరకే మాట్లాడుకోవాలి అంతకంటే రెండో భాగం మాట్లాడుకుంటే అది ఎట్టా పోతుంది పోదుగా కింది స్థాయి లేదు పై స్థాయి లేదండి ఓరకు అనుకోవడమే మనిషి అంటే లేద లేదని స్థిరంగా గురువు చెప్పాడు ఉండు సులభ మార్గం అని తాను ఆత్మనన్న విజ్ఞానం గలుగుటే మానసం వంటివా నెలత ఆ తల పునర్మిల మధ్య చూడ అల తలం నశించు తలపుల మధ్యలో గనక కొరడం వస్తే తలపు నశిస్తుంది కలదొక్క సూక్ష్మంబు కానకమనుజుండు కడు చీకటిని బోవ భ్రమచేత తాడు సర్పము భంగిదోచి నిర్భ్రమను త్రాడైనట్లు భ్రమచే మనంబే తోచు జ్ఞానమున చిద్రూపమౌ మానసంబే సత్యమైన సుత్యాదులను తానే లేకుండు కాసు సుత్యాదులను నేమి ఎరుగక అని మానసము లేమిగను నేనేమి ఎరుగనను మానసము లేమిగను జ్ఞానం తాను సుమీ జ్ఞానమాత్మునకు భాస్వద్గుణంబనుచు ఎంపూని తార్కికులండ్రు దుర్గుణులు వారు దుర్మార్గులా సుమీ సర్గాదిరహిత చిదృష్టి చిదృష్టిచే జగములు జడంబులై ఒగి కానుపించును మిగుల సదృష్టిచే తగన తాకన సద్రూపమై జగమున్ బట్ట జగమున్ పట్ట జగమభావంబైన సచిదానందమయుండగు సచ్చిదానందం అంటే జగము ఎవరికి జగం అభావము వాడే సచ్చిదానందమయ్యే స్థితిలో నిగమంబులను బ్రహ్మ విష్ణులు ఈ అర్థమే పొగుడుదు రేపగల్ మును సచిదానంద ఘనుడు తానైనయా వెనుక పరికింపగా మృత జడ దుఃఖమైన మానసమేదిక కను కను ఇది ఏ గురుకి మనసు లేదని చెప్పడమే గురుకి వేరేంటి గురు రహస్యం గురు రహస్యం అంటే ఏమిటంటే లేదు అని చెప్పడమే గురు మర్మ మెరుగ కను పరిపరి విధంబుల పరికింతురజ్ఞులోను గురు మర్మ మెరుగు బుధవరులకి అర్థమే తరతలామలకము ఘన మనో నిగ్రహైకాగ్రతలు లేకయే ఘటము కను చందమునా నీ ఎదురుగుండా ఉన్నటువంటి కొండను చూడడానికి ఏ ఏకాగ్రతలు ఏ జపంతమం ధ్యానం కావాలి ఏ విచారణ కావాలి అలా ఉండగలుగుతాడు గురుమ గురుమర్మం మెరిగినవాడు గురుమర్మ మెరుగు బుధవరులకి అర్థము కరతలా అమలకము ఘన మనో నిగ్రహైకాగ్రతలు లేకయే చందమున అనిశము ఊరక అనాయాసముగా తన్ను తా కనవచ్చు యుక్తి చే విషయమిది ఇతడు నిర్వషయుడి యుక్తి తా విషయమును వాడనే అతడు నిర్విషయభూతుండయ్యు విషయుడయ్యుండునో వనజాక్షి శృతులు సర్వం కల్విదం బ్రహ్మమని పలుకునటుగాన వినుమి విషయ నిర్విషయంబు తెలివియించిన విశ్వమాత్ముడు ఘట శరావాది మృత్కార్యములక మృతుగాన మృతుగానటుగన్న చందమున కటకాది భూషణౌఘము హాటకంబుగనటుగన్న కైవడిని పొలుపుగా పేన బుద్భుత తరంగాదులను జలముగా గన్నట్లు అల అలచక్ర అల చక్ర ఖడ్గా కుంతాదులను ఇనుముగా జరిగింది సర్వప్రపంచంబు ఆత్మగా అరయంగతగుసుమి అరయంగదగునన్న ఎరుక ఇంతియగాని పరమాత్ముడతడే బ్రాహ్మణుడు తానయ్యు పలుమారు పలికించి బ్రాహ్మణుండన నేల బ్రహ్మంబు తానయ్యు పలుమారు వివరించి బ్రహ్మమన నేల బ్రహ్మంబు కాంతునని భావించునతడి చిద్బ్రహ్మస్వరూపుడు బ్రహ్మాదులిరుగరి పరమ సచ్చిన్మయ బ్రహ్మమే నందు కొరకు వైరాగ్య విజ్ఞానోపరతులు బాయరు బాయరు వైరాగ్య విజ్ఞానోపరతుల బాయరు బుధులు శృతులు గతి చెప్పుదురు సమున్నతి వాని వినుమింక ఆధ్యామిత్రార్థఫలభోగసువిరాగములకు వైరాగ్యము తొలుదల్తనిదియ కావలను మోక్షాపేక్షకులకు నిశ్చయముగా నేను తానన్న విజ్ఞానమట్లున్నచో జ్ఞానులకు దృఢముగా కానబడును ఈ జగము గమనించి చూచినను కలుగదిక్కరణినో ధర సుప్తుడగు తరగుణ సురాపాన పరవశుని చందమున శ్రీ పరమోపరతి అండు వైరాగ్యమది లేని వారలకు సారసు విచారంబు లేదు సుమి సారసు విచార శూన్యులకు వ్యాపారోపరతి లేదు వినుమింక నేటుగా మిగుల నిమూట తేరని వారు మాటల వారు మాటలే ముటలాపాటి తాబోటు తాటోటులకు కోటి మోక్షము లేదు సకల వాసనలు భస్మముగా మోక్షమూరక కలుగునేటికే ప్రకట విజ్ఞాన సంపత్తి ఆద్యంతమే ఇక ఎరింజింతు పై మోహ పై మోహమెక్కిన మోహమొక్కింతగలిగిన జ్ఞానమింతైన కుదరదో ఓహో ఇంతిపై మోహమొక్కింతగలిగిన జ్ఞానమింతైన కుదరదో అంతకన్నా అనర్థమర్థంబు పై ఆశ చింతలకు మూలము సంతతంబడుగాన కాంతాత్మజార్థ విభ్రాంతి నిర్జింపడగు శాంతుడై ఎంత రాజసతామసముల అత్యంతముగా భజించి మించి కామమును ఖండించి క్రోధమును నిర్జించి ఆ పిరపను పొంచి మోహమును నివారించి మత్సరము వర్జించి మదము హరించి మంచి సాత్వికము సాధించి రాగాదుల వధించి గర్వముద్రుంచి అంచితామిత కర్మ సంచయంబుల సన్యసించి శాంతి వహించి ఎంచి గోవిందుని భజించి శంకరుని పూజించి భక్తి ధరించి సంచితాఘముల నిర్ధించి పుణ్యంబులార్జించి హరి గర్పించి పరిశుద్ధ చిత్తుడై పరమోక్షకాంక్షచే పరమ వైరాగ్యమున పరమూర్తితోడ సత్కరుణాంబునిధి అయిన గురుని సందర్శించి సద్గురుడే శివుండు సద్గురుడే విష్ణుండు సద్గురుడే పరమాత్ముడని గురు భక్తి చేత సద్గురుని సేవింపదగు నిరతమూక్షుడో స్థిరభక్తి గురుపాద తీర్థ ప్రసాదముల్ వరుస భుజింపదగు గురు భక్తి లేని పామరునికి ధర ముక్తి దొరకదన్నటికినో శాంతుడై ఎంత వేదాంత తాత్పర్యం ఆద్యంతమాకర్ణించి మంతనంబునవాని చింతించి సంశయం వింతైన లేకయో పంచేంద్రియముల నిర్జించి చిత్తము నిగ్రహించి ఏకాంతుడై పంచకోశాంతః ప్రపంచమంతయు నిషేధించి చిత్సాక్షి అయి అపరోక్ష సత్సంవిధానందుడగుచు తద్విపరీతములనంచి అపగత భ్రముడు నిష్కపట శాంతాత్మకుండుపదేశరహితుడై ఘనతరాష్టాంగ యోగ సమాధినిష్ఠుడై అని సముపసింపదగు వినువా ప్రకారమే వినిపింతునానందమనుభవముగానింక తొలుత దేహేంద్రియాదుల నేతి అను వాక్యముల నిషేధించి ఓ పలుమారు చిత్పరబ్రహ్మమేనని యుక్తి తెలియుటే యమం వినువాడ స్వర్శంబు అనువాడ దృశ్యంబు గనువాడ యుతనువాడ తాల్మి కొనువాడ నేను నేననువాడ నేననుచు తెలిసి నిశ్చల సమాధి నిష్ఠుడై యాజ్ఞప్తి పలుమారజంగుతును కలితాఖిలేంద్రియంబు నిగ్రహించుడే ఇల నియమయోగమో లలిత సుఖాసీనతను సలలితానందమున తొలతూగుట ఆసనము పలుమారు నామరూపముల రేచించుటే కలిత రేచకమౌను మును సచిదానందంబుల భూని తన ఎందుగనుట పూరకమౌను అనిశంభు జీవ పరమాత్మైక్య మెరుగుటో వనిత కుంభకమగును ఇరిగి మీమూట నీరీతి సరినభ్యసింపదగు అరయ ప్రత్యాహారమగు జగత్ జగత్ప్రణము పరమాగ్నియుటో జగమనే విత్తనాన్ని చిత్పరమాగ్నిలో వేశాడట వేస్తే ఏమైంది పూనిచిద్బ్రహ్మంబు నేనని సదా అనుసంధానమే జ్ఞానమో నాని నెల్లప్పుడు చిత్తమునందు నిలుపుట జ్ఞానధారణమగును వర సమాధి రెండు తెరగులా అని అని పండితులు పరికించి పలుకుదురు ఎరయంగ సవికల్ప నిర్వికంబులు బరగునని వెనుమింక కల్పనాతీత ప్రకాశమేననుచు సవికల్పముననుండగా అల్పముగనవి సంకల్పమని తోచుడ వికల్ప సహిత సమాధి సర్వంబు మిథ్యగా చర్చించి పెదపయా సర్వంబు బ్రహ్మమని నిర్వికారుండగుచు నిశ్చేష్టుండయ్యుండి నిర్వికల్ప సమాధి రాజీవ నేత్రీక రాజయోగ సమాధి రాజితం విధి విను పూజితము వరయోగి రాజితము సేవితము రాజమార్గం విధి ఏ లక్ష్యమున దోచ లక్ష్య శతకోటులా లక్ష్యమునదోచు మీలియానందమునదేని ఉపరతుల చేతోలుట సమాధియగు ఏ చూపు సకల బ్రహ్మేంద్రియార్థములగను నా చూపు వెలిచూపు ఏ చూపు సకల అంతరింద్రియార్థములగను నా చూపు లోచూపు ఏ చూపు బాహ్యాంతరింద్రియార్థములగను నా చూపు మధ్యమము ఏ చూపుచే చాలా నీ చూపులిరుగనగు నా చూపు శాంభవియగు దృశ్యంబు రూపంబు దృశ్యంబు మానసంబు దృశ్యంబు ద్రష్టయును దృశ్యంబు నశ్యంబు దృక్కెన్నడైనను నశ్యంబుగానిదో తాదృశ్యంబీ దృశ్యంబు ఆదృక్కునంబొందు దృశ్యంబునది కాదు ఈ దృశ్య సంఘాతమే దృక్య రంగుపమ్మా దృక్యయా దృక్కు వెలిచూపుజే నామములు రూపములు దోచి కలయన్నిటి ఎందు అల సచిదానందములగాంచి తన్నుగా తెలియ సంతతముదగు పరగలోచూపుతే పంచకోశములను పరికించి కడద్రోచి పరిపూర్ణ చన్మయ బ్రహ్మమేనని శాంతి పొరయ వీక్షింపదగు ఎందు సర్వమును గని సర్వమును తనుగన్న సర్వమయుడనై అనిశము చిదానందమున ఓలలాడదగు ఘన మధ్య దృష్టిచే తరుణి దృగ్దృశ్య భేదము లేక అంతటను పరిపూర్ణుడగుచునో పరువడి నివాద దీపమురీ అచలుడై మెరయదగు శాంభవిని సమాధి నిష్ఠుండైన ఘనుడు మద్రూపుడో కనగ వైరాగ్య విజ్ఞానోపరతుల విజ్ఞానోపరతులట్టి ఘనుని సేవించును అమనస్క యోగ మార్గమెరుగువాడె యోగ మార్గము వాడెరింగు విభ్రమన్ విభ్రమనంజులెరుగరు విమలుండు తగ సర్వసముడు జగద్గురుండు అమనస్కుడు అతడు అతడే నారాయణుండు అతడే మహాదేవుడు అతడే అబ్జగర్భుడు అతడే నేను అనిశంభు హరిహర బ్రహ్మ ఆదులతని సేవకులెన్ అతడే జీవన్ముక్తుడు అతడే బ్రహ్మజ్ఞాని అతడు శ్రీ గురుమూర్తి అతని గెయ్యడ విధి ప్రతి నిషేధములు గల్గవతడు సర్వజ్ఞుడు కలుషమున్ ఘన పుణ్యము వరయవతని ఈగలు నిప్పునంటునే కలనైన సుఖ దుఃఖముల్ వల్ శీతోష్ణములకు లోలుడుగాడు దూషింపడలుగతో భాషింపడెవ్వరిని ద్వేషింపడాతడో వేషభాషలకు సంతోషింపడు అగ్నులను శోషింపజేయుడో భయముందడెన్నడు ఆపదలంది శిరులకు ప్రియముందడాతడు జయ పరాజయము సంశయమెన్నడెరుగడే భయమెరుంగడతడు మౌనంబు తన పెనిధానంబుగా తాను తానె తూతుతుండు వాని గని శ్రీ మోక్షమాని నియువలచి సన్మానించు పొందుకై ఈ రీతి సాంఖ్యంబు తారకంబ మనస్క మారూఢి చెప్పిదిని నారి విను వినుమిది వేదసారము బ్రహ్మ విద్యార్థ రహస్యార్థమౌ ఇది ఉపనిషత్సారమిది బ్రహ్మసూత్రార్థమిది గీతార్థము ఇది రాజయోగమయ్యది దీని సమములేని బ్రహ్మ విద్య సుమి ఇలా మీద ఈ అర్థమెరుగరెవ్వరు నీకు తెలిపితిని ప్రేమచే కలియుగంబున చాలా వెలయగలది విద్య కలిగి ఈ విధమున విను ఇలా పరశురామ బంధులింగ పరశురామ బంధుల లింగమూర్తి అన వెలయఘనుడు ఉదయించి కొలచి నారాయణార్యులచే తారకము తెలిసి యాపిమ్మటను శ్రీ మహాదేవ దేశికులచే విపుల సాంఖ్యామనస్కములిరిగి తా మహాధన్యుడై పామరులు భువి ధన్యులవు మార్గమునుగాంచి సరస సీతారామ సంవాదమును పాట అనుభవోక్తుల చేత ఘన యుక్తి రచయింపగలడంత బుధులెల్ల విని ధన్యులవుదురు ఈ పాట విన్నరేవా రే పాపములనంటకే పారధన్యులై ఆ పరంజ్యోతి ఎందైక్యముందు సిద్రూపులై ధన్యులై ఈ పాట చదువువారా పగిది నొందుకు ప్రతి శ్రీపతి స్థానమోసైత ఈ పాట వాయు రేపొద్దు వ్రాయువా రేపొద్దు వలసి నన్నే పొందుదురు సుమి అనుచు బోధించి నిజ హస్తంబు మస్తకంబున చేర్చి ఇది నమ్ము వినుమీ రహస్యమీ వేదాంతసారమిది అనుభవముగా చూడు అని నవిని సీత పరమానంద భాష్మముల కనుగొలన చెందగా రొక్కి కనుగొంటినే తమ్మి కంటి ముక్కంటులకు కనరాని నిన్ను శ్రీరామ అనుభవం వయ్య నీ అర్థమంతయు నేడు నను నే కనుగంటి ధన్యతనైతిన్ తగ కౌగిలించి సుఖ వనధినిద్దరు లోలలాడి దయతోడ భద్రగిరి తడమున నెలకొనిది ప్రియభక్తులను బ్రోచుకొనుటకు జయరామ శ్రీరామ జనకి ప్రియ రామ జయ భద్రగిరి రామ శరణు అమనస్క యోగం సీతపాట సంపూర్ణ కేవలం అమనస్కం మాత్రమే చదివారు